అక్కడ అభిప్రాయ గమ్యతామల అభిప్రాయం ఏమంటే మన జీవితములో అజ్ఞానము కలదు అని గుర్తించుకుంటుంది చాలా మంది గుర్తించాం అసలు ఆ గుర్తింపే ఉండదు సో అంటే ఒక రకంగా సుఖ దుఃఖముల ప్రవాహములకు అలవాటు పడుతుంటారు ఆ గుర్తింపే ఉండదు నేను ఒకసారి ఒక వ్యక్తిని చూశాను న్యూయార్క్ లో పురుషులు స్త్రీలు కూడా అలాగే ఉంటారు ఎక్కడ పడితే అక్కడ చిల్లు పెట్టి ఇప్పుడు ముక్కుకు ముక్కు కూడా పెట్టుకుంటారు ఐబ్రోస్ కి ఓటు ఐబ్రోస్ పోతే ఇక్కడ ఐబ్రోస్ ఒకటి ముక్కు ఒకటి కదా ఒకటి పెట్టారు వాళ్ళకి హెయిర్ స్టాన్ ఎవరి ఓటు ఏదో పడుతుంది సో వాటితోటి అతనితో చక్కగా నాలుగు మాటలు మనం ఒకరితో ఉండాలి అందరూ ఆత్మస్వరూపులు తీసుకున్న వాళ్ళని వాళ్ళని జడ్జి చేసి అనుకోమని వాళ్ళు అందులో అమెరికా అంటే డెమోక్రాటిక్ కంట్రీ అక్కడ ఫ్రీడమ్ ఫుల్ ఆ ఫ్రీడమ్ నేను చూస్తే కానీ మీకు అర్థం కాదు ఇండియాలో చాలా ఫ్రీడమ్ నిజమే కానీ కొంత డిపార్ట్మెంట్స్ ఉదాహరణకి పద్మావతి సినిమా చూడండి పద్మావతికి పద్మావతికి తేడా అలాంటిది తర్వాత ఎవరైతే ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదని పెద్ద అల్లరి చేశారో వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు సినిమా రిలీజ్ అవ్వచ్చు మంచిదే వాళ్ళే పోయిందో ఇలాంటి హిపోక్రసీలు ఉంటాయి ఫ్రీడమ్ అని అంటూనే మళ్ళీ దాని మీద ఇలాంటివి ఉంటాయి టచ్ చేయకూడదు చిన్న కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే హిస్టరీని టచ్ చేయకూడదు because Indian society burdened with history history burdened అని మోస్తూ ఉండే సొసైటీ కాబట్టి హిస్టరీని టచ్ చేస్తే అది ఎలాంటిదంటే నెత్తి మీద ఇరవై కేజీలు పెట్టుకుని మోసుకున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆ నెత్తి మీద ఉన్నది ఇలా పెడతారు మీరు వాడి వాడికి ఎలా ఉంటుంది ఆ మెడ వాడే అప్పటికే మోస్తూ ఉంటాడు దాన్ని వీళ్ళు మీరు వెళ్ళి గుర్తుంటే ఆ బద్దె మీ ఎట్ మీద పడేసింది కోరుతుంది ఇండియన్ సొసైటీ ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ హిస్టరీని ముట్టుకోకూడదు హిస్టరీలో వెళ్ళకూడదు నేను అప్పుడప్పుడు శంకరాచార్యులు హిస్టరీ దగ్గరికి వెళ్ళి దాన్ని కొంత హిస్టరీ చేస్తూ ఉంటాను నేను అనానుకుమైన సాధువులు కాబట్టి ఆయన గటింగ్ అనేది కాదు నేను కనుక కొంత ప్రసిద్ధ పురుషులు అయి ఉంటే ఈ వాటికి నన్ను వాళ్ళు రికమెండ్ చేసేసి కాబట్టి నేను అనుకుంటూ ఉంటాను ఇది ఒక వరం ఇది ఒక బ్లెస్సింగ్ ఏమిటంటే ఒక కారణంలో అలా పడుతూ ఉండడం ఇది ఒక పెద్ద బ్లెస్సింగ్ అని నేను అనుకుంటూ ఉంటాను ఫస్ట్ సో అక్కడ ప్రేర నేను అడిగాను అతనితో కొంత నాలుగు మన మనహాటంలో నడుస్తున్నప్పుడు వాళ్ళతో అడిగాను how can you manage all these reels cause what of suffering అని అలవాటు అయిపోయింది సఫరింగ్ ఉంటుంది స్నానం చేసేప్పుడు ఇలాగ తోముకున్నాం అనుకోండి అదేమో నొప్పి పొట్టదు ఉంటుంది అలవాటు అయిపోయింది ఆ రకంగా సంసారాలు ఉపవృత్తాలకు అలవాటు అయిపోయి ఉంటాయి ఉపవృత్తాలకు అలవాటు పడుతుంది ఇప్పుడు రాగద్వేషాలు ఉంటాయి ఆ రాజద్వేషాల కారణంగా చాలా దుఃఖాలు అనుభవిస్తారు ఇప్పుడు తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి పెద్ద కొడుకు పెళ్లి చేస్తాడు ఆ పెద్ద కొడుకు పెళ్లితో విజయపుడితో దెబ్బలాట విజయపురాలతో దెబ్బలాట ఆ కొడుకుతో దెబ్బలాట కోడలతో దెబ్బలాట అందరితో కలహమే దాంతో మహా దుఃఖాన్ని అనుభవిస్తాడు పోనీ అప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రెండో కొడుకు వివాహం విషయంలో మనం యథిష్టంగా ఉండాలి అనుకుంటాడా మళ్ళీ రెండో కొడుకు వివాహం దగ్గర సుఖలోకం అంటారు అన్నట్టుగా మళ్ళీ రెండో కొడుకు వివాహంలో మళ్ళీ అదే రాగద్వేషాలు పెట్టుకుంటాడు మళ్ళీ బీజేపీతో దెబ్బలాట విమర్శతో దెబ్బలాట కొడుకుతో దెబ్బలాట కోడలతో దెబ్బలాట కలహం రెండో కొడుకు పెళ్ళైన తర్వాత మూడో కొడుకు పెళ్లికి బుద్ధి తెచ్చుకుంటాడు మళ్ళీ తెచ్చుకోండి అలాగే ఉంటాడు వైశాఖి సుభర్తాలు మనం వెళ్ళి నువ్వు అజ్ఞానం చెప్పావు అనుకోండి వేరకు వచ్చి దెబ్బలాటకు వస్తాడు తప్ప అందు గురించి మనిషి జీవితంలో అంతర్లేదంగా మౌలికంగా అవిద్య ఉన్నది మూలాది అభిప్రాయం మౌలికముగా అజ్ఞానము కలదు అని తెలుసుకోవాలి ఈ మాట మీరు వెళ్ళి నువ్వు అజ్ఞానం అని చెప్తే వాడు వెళ్ళకపోతుంది ఏదైనా నా అజ్ఞానం నీకేం తెలుస్తుంది అంటే అంటే ఇప్పుడు నేను అంటాను నువ్వు ఇప్పుడు పూజ అయింది కదా ఈ పూజ కరెక్ట్ ఎవరు అని అంటే నేనే అంటాను ఆ పూజా ఫలానికి భోక్త ఎవరు అంటే నేనే అంటాడు మరి ఇంతకంటే అజ్ఞానం ఏదే ఉంది అది పెద్ద అజ్ఞానం అది అజ్ఞానం ఎలా అవుతుందని జరుగుతుంది అది జ్ఞానం అవుతుంది కానీ అజ్ఞానం ఎలా అవుతుందని జరుగుతుంది గమనించారా మీరు ఆ తేడా కాబట్టి ఈ మౌలికమైన అజ్ఞానం అజ్ఞానము మన జీవితంలో ఎంతో కలదు అని గుర్తుపట్టడం కూడా మహాపుణ్యం అందు గురించి లోటు వేశారు ఆయన సంజాం సంజాం అంటే న్యాయత తెలుసుకోవాలి తెలుసుకోండి మీ జీవితంలో అజ్ఞానము కలదు అని తెలుసుకోండి ఆ తెలుసుకోవడమే గొప్ప తెలుసుకోవడం ఎవడైతే తన జీవితంలో అజ్ఞానము కలదు అని తెలుసుకుంటాడో ఇప్పుడు మీకు సంసారంలో ఉండే ఈ రిలేషన్స్ ఉంటాయి సంబంధాలు కోరుకోవడం అర్థమమ్మ ఇత్యాది రిలేషన్స్ వీటన్నిటిలో ఆసక్తి అనే దోషం ఉందని ఈ ఆసక్తి కారణంగా దుఃఖం అనుభవానికి వస్తుందని ఇదంతా అజ్ఞానము అని తెలుసుకున్నవాడు కృతార్థుడు కాదు కదా కృతార్థుడు అయినాడుగా ఆ తెలుసుకోవడం చేతనే వాడు జిజ్ఞాసం అవుతాడు ఎవరైతే అజ్ఞానము ఉన్నదని తెలుసుకుంటాడో వాడు అజ్ఞాని కాదు అజ్ఞానికి డెఫినేషన్ ఏంటంటే వాడికి అజ్ఞానం ఉంటుంది ఆ సంగతి వాడికి తెలియదు అదే అజ్ఞానికి డెఫినేషన్ అజ్ఞానం ఉంది అని తెలిసిన వాడు అజ్ఞాని కాదు అజ్ఞానం జ్ఞానం గలవాడు అజ్ఞానాన్ని జ్ఞానంతో పోగొట్టుకోవాలి అనే ఆకాంక్ష గలవాడు ఆకాంక్ష కొద్దో గొప్ప తక్కువ నుంచి ఎక్కువ ఉండొచ్చు కాబట్టి వాడు జిజ్ఞాసు అవుతాడే కానీ అజ్ఞాని కాదు అందుకోసం మహర్షి ఏమంటున్నాడు తెలుసుకోవయ్యా నీ జీవితంలో అజ్ఞానం గలదు తెలుసుకో అంతేగాని అన్ని నాకు తెలుసు అనే అహంకారం పెట్టుకోవచ్చు తెలుసుకో స్వానుజ్యోతిరవిద్యాయావృతౌచ ప్రదర్శిత తత్కూటస్థైతన్యం అవిరోధి అజ్ఞానం ఉంది అని నువ్వు తెలుసుకో చాలా ఇంపార్టెంట్ ప్రతిపాదన అయితే దీని మీద ఓ ప్రశ్న ఉదయిస్తుంది ఎందుకంటే ఆత్మ జ్ఞాన స్వరూపమా కదా ఆత్మ జ్ఞాన స్వరూపమే ఆత్మ సూర్యుడు వంటి ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది ఆత్మ ఆత్మ ఎందు అజ్ఞానం ఉండదా లేదు మా ఆత్మ చైతన్య ప్రకాశం నిరంతరముగా ఉండదా లేదా ఉండదు మరి అటువంటిప్పుడు అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు సూర్యుడు ప్రకాశం ఉండగా చీకటి ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టుగా మన హృదయంలో ఆత్మ చైతన్యం నిరంతరముగా ప్రకాశిస్తూ ఉండగా అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక ప్రశ్న కావాలి దీని మీద సమాధానం ఏంటంటే చూడయ లాజికల్ గా అజ్ఞానం ఉండాలి అని మేము అంటాం లేదు అనుభవపూర్వకంగా అజ్ఞానము ఉన్నది అంటున్నాము స్వానుభూతి లాజికల్ గా జ్ఞానం ఉండడానికి వీలు లేదు లాజిక్ మాట్లాడటం లేదు అనుభవం గురించి చెప్తాం ఇప్పుడు సర్పము లాజిక్ చేత సిద్ధిస్తుందా అది అనుభవం చేత సిద్ధిస్తుందా అనుభవం చేత సిద్ధిస్తుంది లాజిక్ చేత సర్పం ఎలా సిద్ధిస్తుంది సిద్ధించదు లాజిక్ చేత ఏం సిద్ధించాలి ఓపు సిద్ధిస్తుంది లాజిక్ అప్లై చేస్తే ఇక్కడ ఓపు త్రాడు సిద్ధిస్తుంది తప్ప సర్పం ఎలా సిద్ధిస్తుంది సిద్ధించదు కానీ సర్పం సిద్ధించి ఉన్నది కదా వీడు సర్పానికి భయపడుతున్నాడు కదా ఈ సర్పం ఎలా సిద్ధించిందంటే రాజకీయం సిద్ధించలేదు అనుభవం చేసింది అధ్యాస ఈ ప్రశ్న ఉంది అధ్యాస యుక్తిశుద్ధమా ప్రమాణ సిద్ధమా అనుభవ సిద్ధమా దానికి సమాధానం ఏంటంటే అధ్యాస యుక్తి సిద్ధము కాదు యుక్తి ఉంటుందండి రాజును చూసి పాలనుకోవడానికి యుక్తి ఉంటుందా రాజుని చూసి పావం అనుకోపోవడానికి యుక్తి ఉంటుంది కానీ రాజుని చూసి పావం అనుకోవడానికి యుక్తి ఉండదు కాబట్టి యుక్తి సిద్ధము కాదు యుక్తి అన్నా కష్టమైనా ఉంటాయి కొన్ని ప్రమాణ సిద్ధము ప్రమాణం అంటే చూపు అది ప్రమాణం ఎంపీ చేసేటువంటి ప్రమాణం దాని వలన సిద్ధించిందా కాదు చూపు పాముని చూపించదు అక్కడ ఏదో ఉందని చూపిస్తుంది తప్ప అది పాముని చూపించదు కాబట్టి ప్రమాణ సిద్ధము కూడా కాదు ప్రమాణం చేసిన అపరాధము లేదట మరి ఎలా సిద్ధించింది అంటే కేవలము అనుభవ సిద్ధము శివరామ్ గారు రండి నాకు ఇచ్చేసి మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ రండి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి నా ఒక్క దొంగలు ఉపన్యాసంతో ఇబ్బంది పెట్టడం నా అభిప్రాయం కాదు అని చెప్పి thank you very much very kind of ఈ సంఖ్య రెండు ఆప్షన్ ఉన్నాయి అని అంటే నిజమే కానీ అనుభవంలో అధ్యాస కలదు అని మనం చెప్తాం అనుభవ సిద్ధం అధ్యాస కాబట్టి స్వానుభూతి ఇక్కడ ఆయన అంటున్నారు అవిద్య అధ్యాస అంటే వస్తుంది ఈ అనుభూతి అవిద్యాయాం ఆవృతౌచ ప్రదర్శిత ఈ అజ్ఞానము అనేది అనే దాని విషయమై మన అనుభూతి అని పై శ్లోకాలతో నిరూపించారు ఇది సంగ్రహంగా ఇది మనం సంగ్రహం జరుగుతున్నాం కాబట్టి ప్రదర్శిత అంటే పైన చెప్ప నిరూపించబడినది ప్రదర్శించబడినది ఎక్కడ ప్రదర్శించారంటే ఆ మధ్యలో మిస్ అయిన శ్లోకాల్లో ప్రదర్శించారు ఓకే కాబట్టి ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాలి తర్వాత ఆవృత్తి అనేది కూడా పైన శ్లోకాల్లోనే చెప్పారు కానీ అది సరళమైన విషయం కనుక ఆ శ్లోకాలని ఆచార్యులు అదే శాస్త్రి గారు ఆ శ్లోకాలని డ్రాప్ చేశారు సో వృద్ధి అంటే కప్పివేయుట సో నభాతి నాస్తి కూటస్థ ఇత్యపాదానం చపాదనం సారీ ఇత్యాపాదన మాతృషి మంచి మాట ఇప్పుడు మీరు ఎవరినైనా లౌకికుల్ని ఏమండి మీరు నిర్వికార చైతన్యము గలదు అది నేను తెలియదునా అని అడిగాను అనుకోండి అదే నాకు తెలియదండి కదా అది చాలా కఠినమైన విషయం కదా ఏమిటి దేహము మనస్సు కదండి దేహము మనస్సు దేహము స్థూలము మనకు తెలుస్తూ ఉంటుంది మనస్సు సూక్ష్మము అది కూడా తెలుస్తూ నేను నా ఎందుకు ఉన్నది ఉండే అని అందరూ అనుకుంటాను తప్ప దేహము మనస్సు వీటికి అతీతముగా సూక్ష్మం అంతకంటే అతీతమైన వీటి ఆ లెవెల్స్ రెండింటికి దాటి ఏరుక సాక్షి అనేది ఒకటి కలదు దాన్ని చేతన చైతన్యము అనేది కలదు ఆ చైతన్యము ఈ దేహం యొక్క సావుకుల చేత కానీ మనస్సు యొక్క సుఖ చేత కానీ అది యుక్తము కాదు అది వీటికి అతీతమైనది అని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఒకటి చూపించండి అది దేవుని గుర్తు లేకపోతే ఏదో సామాన్యమైన విషయం కాదు అది తెలియడమే మనం ఈ పాఠాలన్నింటికి బయలుదేరుతాం ఒకసారి మీకు ఆత్మ దాన్ని ఆత్మనిష్టాన్ని అంటే ఇది దేహము పుట్టుక గారు దీని దేహాన్ని నాకు కాదు అని తెలిసిందంటే అనే అనుభవంలో వాళ్ళు ఎంచి ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ వ్యక్తులే కదా వాళ్ళు ఫ్రీ అయిపోయాడు కదా ఈ చావు పుట్టుకల గోళ నుంచి వాళ్ళు ఫ్రీ అయిపోయాడు కదా చావు పుట్టుకల గోళ ఎంత గోళ పుట్టినది భయంకరమైన గోళ ఎప్పుడైనా ఆలోచించారా లేదు ఎంత గోళది అది ఎంత గోలంటే దాని చుట్టూ శాస్త్రముల పేరుతో ఎన్నెన్నో విశ్వాసములను అన్ని పెట్టారు ఇప్పుడు విశ్వాసం తెలుగులో చెప్తే విశ్వాసం సంస్కృతంలో చెప్తే శాస్త్రం విశ్వాసం అనే మాటకు అలాగా వచ్చింది ఇప్పుడు శని నేను కష్టపడుతున్నాడు అంటే విశ్వాసం శని మాము రోడైతే అంటే శాస్త్రం అంటే సంస్కృతంలో ఉన్న శాస్త్రం అయిపోతుందా ఇంకో శ్లోక ప్రమాణం అని అడిగాడు ఎవరైనా అలా శ్లోకం చెప్తే అది ప్రమాణం అయిపోతుందా కాబట్టి అంతటి గోళ ఉత్సుక అనే దాని గురించి ఎంతటి జనిషాతమును మన వాళ్ళు నిర్మాణం చేసి పెట్టుకున్నారు చూడండి అవి ఒక్క రోజులో నిర్మాణం అవ్వవు అలా క్రమంగా నిర్మాణం ఇప్పుడు దీనికి దృష్టాంతంగా చెప్తూ ఉన్నాను నాకేమీ బాబాల మీద నాకేమీ వ్యతిరేకత ఏమీ లేదు నేను దేనికి వ్యతిరేకం కాదు వ్యతిరేకించేందుకు ఏముంటుంది సంసారంలో ఈ సినిమాలో ఉన్నదాన్ని వ్యతిరేకిస్తాను ఈ సత్యం అంటే కదా వ్యతిరేకించడం సో ఇప్పుడు కొత్త శిరిడి బాబా గారు ఉన్నారు ఆయన హారతులు ఆ పూజలు మంత్రాలయంలో ఉంటారు కదా మంత్రాలు పాఠలయంలో ఉంటారు కదా అవన్నీ ఎప్పుడు వచ్చేస్తారు అవి గత వంద సంవత్సరాలు వచ్చాయి ఒక్క రోజున వచ్చేసే ఒక్క రోజున వచ్చేది ప్రయత్నం చేసిన తర్వాత ఎవరికో ఒకరికి ఐడియా వచ్చింది ఆయన దేవుడని ఎవరో అన్నాడు అని ఇండియాలో ప్రస్తుతానికి విగ్రహం పెట్టడం అనే ఒక అలవాటు ఉంది కనుక ఓ విగ్రహం పెట్టారు మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఓ విగ్రహం పెట్టి దానికి పూజ మీరు చేయడం మొదలు పెడతాయి ఇంకో డజన్ మంది మీతో జాయిన్ అవుతారు ఆ తర్వాత మీరు అక్కడి నుంచి తప్పుకున్నా అది అలా సాగిపోతుంది పీకే అనే సినిమాలో ఇదే చూపించారు అది చూపిస్తే వాళ్ళ సినిమాలో చూపిస్తే మన వాళ్ళకి కోపం వస్తుంది సినిమాలో చూపించకూడదు ఈ సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా లోకంలో ఉన్న దాన్ని వాడు సినిమాలో చూపిస్తారు ఆ చూపించేప్పుడు ఆ డైరెక్టర్ కి అతిశయోక్తి అనే ఒక లైసెన్స్ ఉంటుంది అది కావ్యంతర దృశ్య కాల్యం దాన్ని రమ్యంగా నిర్మాణం చేయడం డాక్యుమెంటరీ కాదుగా మార్కెట్ లో ఉన్నదాన్ని సినిమా ఫోటో తీసి చూపించడం కాదుగా డాక్యుమెంటరీ కాదు మార్కెట్ లో ఉండే ప్రభుత్వం పరిశీలించి దాన్ని కవి తన ధోరణిలో చెప్తారు డైరెక్టర్ అంటే వాడు కవి పవర్ ఇమాజినేషన్ పవర్ ఉండాలి డైరెక్టర్ అంటే అలా ఉంటుంది సో కాబట్టి డైరెక్టర్ ఏం చేస్తాడంటే లోకంలో ఉన్న దానిని గమనించి దాన్ని హైలైట్ చేసి చెప్తాడు లోకంలో ఎవరో ఒకడు విగ్రహం పెడతాడు పెడితే వాడు ఒక రోజు పూజ చేస్తాడు వాడు తప్పు ఉంటారు మిగతా వాళ్ళందరూ దాని గురించి దేవాలయం కట్టేస్తారు దేవాలయం కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ ఆక్యుపై చేసి దేవాలయం కట్టేస్తారు రోడ్డు మధ్యలో ఉంటాయి దేవాలయాలు ఎవడో కవి దేవుడు రోడ్డున పడ్డాడు అని కవిత రాశాడు మనిషి రోడ్డున పడ్డాడు రోజుగా మనిషి కాదు రోడ్డున పడ్డా దేవుడు ఎందుకంటే దేవతలందరూ దేవుళ్ళందరూ రోడ్ల మీద ఉన్నారు వాళ్ళకి రోడ్డు అక్కడ నుంచి రెండు కూర్చుని ఉంటాడు రోజు సో ఈ విధంగా ఆ బాబా గారు ఉన్న రోజు మేము వెంటనే ఆయన దేహత్యాగం చేసుకుని వచ్చేసాయి మంత్రాలు పూజలు ఇవన్నీ అలా కాలేదు క్రమక్రమంగా వచ్చాయి అదేవిధంగా మనిషి పుట్టుక చుట్టూ డెవలప్ అయిన ఒక విశ్వాసముల పుట్ట ఒక్క రోజులో వచ్చింది కొన్ని వందల సంవత్సరాల్లో ఉన్న డెవలప్ చావు చుట్టూ కూడా అలాగే డెవలప్ చుట్టూ చుట్టూ కంటే చావు చుట్టూ ఎక్కువ నిజానికి మనిషి పుట్టేటంటే వాటికి అని కాపాడాలి వాడికి ఏమో ట్రిపులాంటిజన్ పోలియో మొదలైన వ్యాక్సిన్ ఇప్పించాలి వాడికి ఏమో అపేక్షించాలి ప్రొటెక్ట్ చేయాలి వాడిని చదివించాలి ఉద్యోగించే పెద్ద పని పాతి సంవత్సరాల చాకిరి ఉంది పుట్టేటంటే పోయేటంటే ఏముందండి పోయేటంటే ఆ దేహాన్ని తీసుకుని గూడి చేసి తక్కువ వస్తే అక్కడితో పని అయిపోయింది అమ్మాయ అని చెప్పేసి వచ్చి స్నానం చేసి చక్కగా కాఫీ కానీ కూర్చోవచ్చు పని కదా ఇది చేయాల్సింది ఏం లేదు కానీ పోయిన వారి చుట్టూ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కర్మకాండాలండి మరొక సోషల్ సిస్టమ్స్ వారి విగ్రహం పెట్టాలి ఆ పోయిన వాడు విగ్రహం పెట్టాలి వారికేమో ఒక సన్మాన కార్యక్రమం బతుకున్నప్పుడు ఏం లేదు పోయిన తర్వాత ఆయన మెమరీ కార్యక్రమం చేయాలి ఎంత అల్లరిందండి పోయిన తర్వాత ఇదంతా ఈ మామూలు లౌకికమే కాదు వైదికం కూడా మనిషి పోయేటంటే ఎన్ని శ్రాద్ధాలు ఉన్నాయో మీరు ఊహ కూడా చేయలేదు శ్రాద్ధాలే శ్రాద్ధాలు పదకొండు రోజులు పన్నెండు రోజులు పదమూడు రోజులు సాగుతుంది మనిషి పోయినప్పుడు మళ్ళీ మాసికం వచ్చేస్తుంది మళ్ళీ త్రైమాసికం అంటారు మళ్ళీ స్పెషల్ షాణమాసికం ఇంకొకటి స్పెషల్ మళ్ళీ one eighty one seventy fourth day అదో స్పెషల్ అలా వస్తూనే ఉంటాయి సంవత్సరీకం మూడు రోజులు మూడు రోజుల కార్యక్రమం అది స్పెషల్ నడుస్తూనే ఉంటాయి ఈ లోపల ఎక్కడైనా పుష్కరం వచ్చిందంటే హిరణ్యశ్వరార్థం వీళ్ళు పితృదేవత వీళ్ళు ఆరాధించి దేవత ఏమిటంటే పితృదేవతే అదే వీళ్ళ దేవుడు ఎవరంటే పితృదేవతే వీళ్ళ దేవుడు ఇప్పుడు అమావాస్య వచ్చిందంటే తర్పణం ఇదే దృష్టి ఇంకా వేరే ఉండదు రాముడు కృష్ణుడు లేదు పెద్ద దేవుడు అలాగే అదంతా డెవలప్ అయిపోయింది పుట్టుక చావు ఈ చావు పుట్టుకలు దేనికి దేహం స్వరూపానికి లేని ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తుంది మీరు ఆలోచించండి ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఫ్రీడమ్ ఇస్ సుఖ దుఃఖములు మనస్సుకి స్వరూపములకు లేదు అంటే వాడు జీవన్ముక్తులేదు కాబట్టి కాబట్టి ఈ సంగతి తెలియకపోవడం సంసారంలో బద్ధుడే ఉండడం నేను కష్టలో భోక్తలో అనుకుంటూ ఉండడం ఇదంతా కూడా మనకి అవిద్య విషయమే మన అనుభూతి కలదు మనం అనుభవిస్తూ ఉన్నాము తర్వాత ఆవృతి మన స్వరూపము కసివేయబడి ఉన్నది ఆవృతి ఆవృత్తి అంటే కప్పు కప్పివేయడం వేయడం అంటే ఏమిటో తెలుస్తున్నా నా భాతి అది ప్రకాశించటలేదు కాబట్టి వీడు నాస్తి అనుకుంటాడు ఆత్మస్వరూపం ప్రకాశిస్తోందా లేదు కదా కాబట్టి నాస్తి ఆ ప్రశ్న ఏమిటంటే ఆత్మస్వరూపం నిరంతరం ప్రకాశిస్తూ ఉండగా మరి అనుభవానికి ఎందుకు రావట్లేదు అంటే వేయబడి ఉన్నది అవిద్య దానికి దృష్టాంతము సూర్యుడు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు సూర్యుడు సూర్యుడు గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని అనిపిస్తుంది ఎంత ఉందో సూర్యుడి గురించి తెలుసుకోవాల్సింది ఈ మధ్యన నాలుగో క్రితం ఫాల్కన్ హెవీ అనే ఒక రాకెట్ ని అంతరిక్షంలో పంపించారు టెస్లా కారు ఓనర్లు పెట్టిన స్పేస్ ఎక్స్ అనే కంపెనీ వాళ్ళు పంపించారు ఫాల్కన్ హెవీ అనే రాకెట్ దాంట్లో ఒక ఉపగ్రహాన్ని వాళ్ళు పెట్టారు ఆ ఉపగ్రహం సూర్యుడు చుట్టూ అది కేవలం సూర్యుడిని స్టడీ చేయడం కోసం పెట్టిన ఉపగ్రహం మనసా వాళ్ళది అనుసరించి ప్రాజెక్టు ఆ ఉపగ్రహాన్ని సూర్యుడు చుట్టూ ఉండే ఒక కక్ష్యలో ప్రవేశపెట్టాలి నిజానికి భూమి తిరిగే కక్ష్య కంటే చిన్న డిఫరెంట్ కక్ష్య కక్ష్య అంటే ఆర్బిట్రేషన్ దాంట్లో ఇది ప్రవేశపెట్టింది అది చేసి పని ఏమిటంటే సూర్యుడిని స్టడీ చేసుకోవాలి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణములు కాబట్టి సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు ఒకప్పుడు ప్రకాశించడం ఒకప్పుడు ప్రకాశించకపోవడం అనేది ఉండదు కానీ మేఘాలు వస్తే చాలు సూర్యుడు తప్పు నిజానికి సూర్యుడు తప్ప వేరే పడ్డాడు మన చూపే తప్ప వేయదు కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఉన్నట్టా లేదట ఎప్పుడు ఉన్నప్పటికీ మన వాళ్ళు సూర్యుడు లేడు అనే నిర్ధారణ చేసుకుంటుంటారు సూర్యుడు అస్తమించాడంటే అర్థం ఏంటి లేదు అస్తమించడం అంటే లేదా కాబట్టి సూర్యుడి దగ్గరే లేదు అనేంత లోకైన నిర్ధారణ వీడు చేసుకుంటూ వాడు వీడు ఆత్మ దగ్గర ఇంకెలా ఉంటాడు సూర్యుడికే అసలు పెట్టేసిన మహానుభావుడు ఆత్మ తెలుసుకుంటాడు సూర్యుడికే అసలు పెట్టి కూర్చుంటాడు మీకు ఎక్కడైనా లోకంలో సిద్ధాంతి అనే పేరుతో ఎవరైనా కనపడితే వచ్చికేరను చాలా డేంజర్ డేంజర్ డేంజర్ అనే చాలా కాన్షియస్ గా ఉంటారు ఎందుకంటే సిద్ధాంతి అన్నవాడు వాడు అంధవిశ్వాసముల కుట్ట దెన్ నేను పండితుడననే మహాహంకారి ఎంత అహంకారం ఉంటుందంటే పశ్చక్యం కానంత అహంకారం ఉంటుంది తర్వాత వాడికి మిగతా వాళ్ళందరూ కూడా అజ్ఞానులుగా కనబడతారు వీళ్ళందరూ మూర్ఖులు అజ్ఞానులు అన్నట్టు అది వాడి దృష్టిలో అసలు వీళ్ళు ఏమీ కాదు వీళ్ళు మనుషులే బాగుంది మనుషులే కాదు పశుప్రాలు వాడే అహంకారంలో ఉంటారు సిద్ధాంతి అన్నవాడు అలా ఉంటాడు ఆ సిద్ధాంతి అనే మాట వాళ్ళకి ఏం చేయదు అది పెట్టేసుకున్నాడంటే అంటే వాడికి పెట్టి వాడిని ఏం చేశాడు సిద్ధాంతి ఎవరైతే తన పేరు ముందు పెట్టేసుకుంటారో ఎదరు వాళ్ళు పెట్టడం కాదు వీడియో పెట్టేసుకుంటారు అలాగే పేరు వెనకాల సిద్ధాంతి అని పెట్టేసుకుంటారు ఇంక ఎదరు వాళ్ళు సిద్ధాంతం అర్థం కాదు కాబట్టి ఇంతటి అజ్ఞానము లోకంలో శాస్త్రం పేరుతో విచారణ శాస్త్రం పేరుతో కాబట్టి అజ్ఞానము మన అనుభవంలో ఉందా లేదా ఉంది స్వామి బుద్ధి ప్రదర్శిత తన అవిద్య విషయమై సప్తమే వృత్తికి విషయము అని అర్థం విషయ సప్తం అవిద్య విషయమై ప్రతి వాడికి తన అనుభూతి పైన వివరించడం అన్నది ఏం వివరించారో అదంతా దాని అర్థమే నేను వివరించాలి మనకి అవిద్య అనుభవానికి వస్తుంది ఏ మేరకు అనుభవానికి వస్తుందంటే కూటస్థ చైతన్యము కూటస్థ చిత్ అనేది లేనే లేదు అని ఒకటంటే అది ఉన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అని కోరుకుంటున్నాను అది ఉన్నది అది నేనే అని అనగలిగిన వాడు చాలా అద్భుతంగా కనపడతారు కాబట్టి మన అనుభూతి విషయమై సారీ అవిద్య విషయమై మన అనుభూతి మన అనుభవము కాదు తర్వాత ఇంకా ఆవు ఆవుతుంది ఆవుతి అంటే కూటస్థిత్ కప్పివేయబడి ఉంటుందా దానికి ఆయన దృష్టాంతం కూడా బాగా చెప్పాడు కొంచెం జటిలంగా ఉన్నప్పటికీ మీరు గతంలో చూసినప్పుడు మీకు జలాకాశమే కనబడుతుంది తప్ప ఘటాకాశం కప్పివేయబడి ఉంటుంది జలాకాశమే కనబడుతూ ఉంటుంది అని చెప్పాడు అలాగే ఇక్కడ ఆ కూటస్థ చిత్ కప్పివేయబడుతుంది ఎప్పటికీ చిరాభాసే ప్రకాశిస్తూ ఉంటుంది చిరాభాస అంటే జీవుడు ఆ కర్త భోక్త జీవుడు అనుభవానికి వస్తూ ఉంటాడు తప్ప అకర్తృ అభోక్తృ కూటస్థ చిత్ అది అనుభవానికి రావటం లేదు ఆ విధంగా అది కప్పివేయబడి ఉన్నది ఈ విషయము కూడా చక్కగా నిరూపించబడినది ఇంకొక విషయం కూడా మనం సెటిల్ చేసుకోవాలి అదేమిటంటే సూర్యుడు మన భూమిపై ఉండే చీకటికి సూర్యుడు విరోధియా కాదు ఎందుకంటే సూర్యుడు కనుక భూమిపై ఉండే చీకటికి విరోధి అయితే చీకటి ఉండేది కాదు కానీ చీకటి ఉంది కాబట్టి సూర్యుడు భూమిపై చీకటికి విరోధి కాదు సూర్యుడు ఆయన దారిని ఆయన ఉంటాడు చీకటి దారిని చీకటి సూర్యుడు అక్ష గొప్పగా ప్రకాశిస్తుంటే చీకటి ఎందుకుంది అని మీరు ప్రశ్నించబడుతుంది చీకటి ఉంది కాబట్టి సూర్యుడు ప్రకాశించలేదు అనే తెలుగు తప్పు కూడా పెట్టుకోకండి సూర్యుడు కానీ సూర్యుడు ఉన్నాడు మన చీకటి మనకు ఉండనే ఉన్నది అలాగే సూర్యుడు అంటే ఆత్మ చైతన్యము మన హృదయంలో నిరంతరముగా ప్రకాశిస్తూనే ఉన్నది మన అవిద్య అవిద్య కానీ దాని స్థానంలో అది దాని వల్ల అది చేసుకుపోతుంది సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నది కాబట్టి అవిద్య అనేది అలాగే ఉండనే ఉన్నది దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది ఆ కూటస్థ అవిద్యకు విరోధి కాదు అని తెలిసింది ఎందుకంటే కూటస్థ కనుక అవిద్యకు విరోధి అయినట్లయితే ఈ లోకంలో అజ్ఞాని అనేవాడు ఉండేవాడు కాదు ఎందుకంటే అందరి ఎందుకు కూటస్థ శక్తి కాదు కానీ రుజువు అందరూ అజ్ఞానులే కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే సూర్యుడు ఎలా అయితే భూమి మీద రాత్రి ఎందని చీకటిది కానీ పొగలు కూడా మేఘములు కప్పివేసి వెలుగు లేకుండాకు కానీ విరోధి కాదు అదేవిధంగా మీ హృదయంలో ఉండే ఆ మీ బుద్ధిని ఆశ్రయించి ఉన్నటువంటి అజ్ఞానములకు అవిద్యకు లేదా ఆకృతికి విరోధి కాదు అంచేతనే అవిద్య ఉంటుంది ఆ విద్య పుణ్యమాని ఆవృతి ఆవృతి అంటే కప్పివేయుట డక్కన్ డక్కన్ డక్కన్ అంటే కప్పివేయలే హిందీలో డక్కన్ మనకు కోకా కోలా బాటిల్లో వాడు కార్బన్ డైఆక్సైడ్ అనేది పెట్టి అదంతా లీక్ అయిపోకుండా డక్కన్ బిగిస్తుంది ఆ విధంగా దాన్ని కూడా డక్కన్ అనే అంటారు ఆ విధంగా మన స్వరూపము ఈ అజ్ఞానం కప్పు వేయించుకుంటా అనేది ఉండనే ఉన్నది ఇది ద్వైతుల యొక్క పూర్వపక్షం ఏమిటంటే ఆ పూర్వపక్షం నువ్వు ఆత్మ బ్రహ్మే అంటావు కదా మరి ఆత్మ బ్రహ్మ అయితే మీరు సంసారంగా ఎందుకున్నాడు ఆ బ్రహ్మ అజ్ఞానాన్ని పునాత్మకం చేయొద్దా అని పూర్వపక్షం ఏమి చేయక్కదా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు బండరాయితో ఏమవుతుంది చీకటి కాబట్టి సూర్యుడు ప్రకాశం బండరాయి కింద చీకటి చూసి సూర్యుడు ప్రకాశించటం లేదు అనుకుంటాము కాబట్టి ఈ శ్లోకం పొలచ్చేదం ఉన్నాము స్వామి అత పూర్వస్థైకన్యం అభియోగి ఇది అక్కడ అవిరోధి హ్రస్వం ఇది పెట్టినప్పుడు సంధిలో దీర్ఘం వచ్చింది విడదీస్తే అవిరోధి అని ఒక ఆయన శ్లోకాలు వర్ణిస్తున్నారు పిల్లలకి చెప్పడం కోసం ఏమనే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధలిష్యామి సిద్ధిర్భవతమే సదా అని వర్ణిస్తుంది పక్కన నేను ఉన్నాను నేను అలవిస్తూ ఉంటాను నేను ఎవరిని నేనేమి నా దేవుడు విరోధం నేను దేనికి విరోధించాను నన్ను అడిగాడు తప్పులు చెప్పానా కరెక్ట్ గా చెప్పాను కదా అన్నాడు లేదు నన్ను ఇద్దరు నన్ను అడగకూడదు నన్ను అడగద్దు నన్ను డిస్టర్బ్ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనప్పుడు మీరు నన్ను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ నన్ను అడగదు తప్పు తప్పని చెప్తాను నువ్వు చెప్పింది సరిగ్గా ఉందంటే లేదు మరైతే సరిగ్గా ఎలా ఉండాలి సరస్వతి నమస్కృత్యం హ్రస్వం ఉండాలి కాదండి ఇది చూడు ఇంక మళ్ళీ మాట్లాడుతుంది మళ్ళీ మాట్లాడితే దెబ్బలు పడతాయి నువ్వు నన్ను అడుగుతావు మళ్ళీ నేను చెప్పాక మాట్లాడతావు నీ నీ తాహకు చాలు మళ్ళీ మాట్లాడు లేదా అడగదు بہمارے گوڑی پہ لوگ سبو ہوتے ہے لکشمی سرس نمس سرس తనదేకామరూపిణి అక్కడ కూడా హ్రస్వం విద్యారంభం కరిష్యామి హ్రస్వం సిద్ధిర్భవతునే సదా అలాగే అవిరోధి హ్రస్వం అది నపుంసకలింగ శబ్దం అవిరోధి అవిరోధిని అవిరోధిని గుణి గుణిని గుణిని అన్నాడు ఓకే విడదీస్తే సంధ్యలో దీర్ఘం వచ్చింది ఏం సంధి సవర్ణ దీర్ఘ సంధి అవిరోధి ప్లస్ ఇది అవిరోధి ఇది మనం ఎక్కడ వచ్చాం అర్థం చెప్పాలి అవిద్యాయాం అవిద్య విషయమై తమ స్వరూపము కప్పివేయబడి ఉండుట విషయమై స్వానుభూతి మన అనుభవము గలదు అని ప్రదర్శిత పైన నిరూపించబడినది మంచిది ఓకే తెలుసు కదా అత ఇందువలన కోటస్థ చైతన్యం కోటస్థ చిత్ అలాంటి నాలుగు చిత్తులు ఉన్నాయని చెప్పాడు కదండి కోటస్థ చిత్ బ్రహ్మ జీవ ఈశ నాలుగు ఉన్నాయని చెప్పాడు కదా ఆ కోపస్థితితో అవిరోధి అజ్ఞానములకు ఆవృత్తికి విరోధి కాదు అది అని సత్యత తెలుసుకోండి అంటే ఆలోచించి తెలుసుకోండి సత్యత అంటే ఆలోచించి తెలుసుకోండి తక్కువ ఉంటే ఆలోచించి తెలుసుకోండి అది ప్యాసివ్ వాయిస్ లో ఉంది నేను యాక్టివ్ వాయిస్ లోకి మార్చుకుంటాను సంస్కృతంలో కర్మని ప్రయోగం ఎక్కువగా ఉంది తెలుగులో కర్మని ప్రయోగం ఎక్కువగా చేయాలి కొంతమంది తెలుగులో కర్మని ప్రయోగం ఎక్కువగా చేస్తారు ఆ ప్రసంగం అనుకూలంగా ఉంది తెలుగులో కర్మని అంటే బడు బడు అని భోజనం చేయండి అంటారా భోజనం చేయబడుగాక చేయండి సంస్కృతంలో అయితే చేయడం బరువు కాక బరువు ప్రయోగం సంస్కృతంలో మీరందరి చేత చక్కగా ఆసనంలో ఏదో కూర్చుండబడి ఆసనంలో జాగ్రత్తగా నిలబడి ఇంటికి వెళ్ళబడు కాక అది తెలుగులో చెప్పరు తెలుగులో కుర్చీలో కూర్చోండి పాఠాలన్నీ ఇంటికి వెళ్ళండి అని కానీ సంస్కృతంలో అయితే కర్మల ప్రయోగం మొత్తం ఇప్పుడు నేను చెప్పిందంతా కర్మల ప్రయోగంలో చెప్పేస్తాను కాబట్టి అది అసత్యతాం అలాంటిది సత్యతానికి తెలుగులో చెప్పాలంటే ఆలోచించబడి విచారం చేయబడుగాక అని చెప్పాలి అంత కష్టపెట్టడం మిమ్మల్ని ఎందుకని ఆలోచించండి అని చెప్పారు ఓకే మళ్ళీ ఇంకోసారి అందాం అవిద్యాయాం విద్య విషయమై విద్యా మరియు ఆవృతం తన స్వరూపము కప్పివేయబడుట విషయమై స్వానుభూతి తన అనుభవము ప్రదర్శిత పైన నిరూపించబడినది అత ఇందువలన కూటస్థ చైతన్యం కూటస్థిత్ అవిరోధి అవిద్యకు ఆవృతికి విరోధి కాదు ఇది అని సత్యత తెలుసుకోండి ఈసారి ఈవేళ దోమలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ దోమలకి ఏదైనా మార్గం కూడా అవేవో ఉంటాయి కదా గుడ్ నైట్ పేరు మంచి పేరు పెట్టాడు గుడ్ నైట్ అంటే కే పెడతారు ఆ ఎర్ర ముందు కే పెడతారు ఆ గుడ్ నైట్ తీసుకొచ్చి ఇక్కడ ఒకటే ఒకటి పెడితే అక్కడ ఆన్ చేస్తే అని చేస్తే అక్కడ మీకు కొంత తేలిక ఇక్కడ కూడా ఇంకొక ఉపయోగం పెడితే స్వాను స్వామి కాదు ఏప్రిల్కి వచ్చేప్పుడు ఆలోచిస్తుంటారు అయినా గత నుంచి కూడా ఇతర క్లాసులు ఉంటాయి కదా స్వానుభూతిర విద్యాయామావృత ఉచ ప్రదర్శిత కూటస్థ అంటే విచారణ చేసి తెలుసుకోండి అన్నారు కదా ఏమిటా విచారం ఎలా చేయాలి అన్నది తర్వాత శ్లోకంలో ఆవృతిరనుభూయతాం వివేకస్తు విరోధ్యస్య వివేకస్తు విరోధ్యస్యాహ తత్వజ్ఞాని దృశ్యతాం ఈ శ్లోకాలు గుర్తించో ఇబ్బందిగా ఉంటాయి జట్లంగా ఉంటాయి మళ్ళీ అన్నాము ఇవే వస్తు విరోధ్యత్వజ్ఞాని నివృష్ట్యతావృత్తి అనుభూయత వివేక వివేక విరోధి ఇప్పుడు చూడండి ఆత్మ చైతన్యము అదే కూటస్థ చైతన్యము అదే కోటస్థ చిత్ అని అంటున్నాం నాలుగు రకాల చిత్తులు మొదటి మొదటిది కోటస్థ చిత్ కనుక ఆవరణములకు ఆవరణము ఆవృతిము కప్పివేయబడుట స్వరూపము కప్పివేయబడుట దాన్ని ఆవృతి అంటారు ఢక్కను లేక ఆవరణమునకు కూటస్థ చిత్తి కనుక విరోధి అయినట్లయితే ఎవ్వరూ కూడా తన జీవితంలో ఈ ఆవృతిని అనుభవించడానికి వీలు లేదు ఎవరు అనుభవిస్తాడు ఎవరికి అనుభవం రాకూడదు ఎందుకని ప్రతివాడు స్వరూపము కూటస్థ చిత్తే దీంట్లో కూటస్థ చిత్తు కానివాడు ఎవరూ లేడు ఇప్పుడు జైల్లో ఎవరో ఎవరో తప్పు పని చేసి జైల్లో ఒక ఆయనేమో ఎన్నో ఏదో చూస్తూ ఉంటాడు కర్మకాండ వాడిని మీరు అడిగారు చూసుకోండి ఈయన ఆయనకి తేడా ఉందంటే అంతా తేడా ఏమి ఎందుకని ఈయనేమో పుణ్యము నిండాగలవాడు వాడేమో పాపి తేడా ఉంది కదా కాబట్టి తేడా ఇద్దరు ఒకటేలా ఉంటారు అని చెప్తారు కర్మకాండ జ్ఞాని అడిగారు వాడే ఉంటాడు ఇద్దరు ఒకే ఫోకస్ చిత్తు గలదు అది కాదు పూర్ణస్థితి కంటే పరమాత్మ అవును ఒకే పరమాత్మ ఇద్దరు ఏ మతమో ఇలా చెప్పదు వేదాంతమే చెప్తున్నారు మతం అలా చెప్పదు నువ్వు క్రిస్టియన్ తీసుకోండి ఉంటాడు భక్తుడు ఎందుకు దేవుడు ఉన్నాడు భక్తుడు కాని వాడి ఎందుకు శాతంలో ఉన్నాడు సైతాడు శాతానికి తెలియదు సైతాడు అన్నాడు భక్తుడు కాని వాడి వాడు ఎవరున్నారు సైతాడు శని కాదు శని శాతం కాదు శాతాన్ని ఎస్ఏటియు ఆనందము శాతం అంటే ఎస్ఏటి ఏదం ఇది కాబట్టి అమెరికాలో ఒక కారు ఉంది ఆ కారు పేరు శాతం దాని పేరు శాతం శని ఈ శని సమస్య వాళ్ళకి లేదుగా <laughs> శని సమస్య మంది తప్ప వాళ్ళకి లేదుగా నేను అడిగాను ఏమంటే స్టేటర్న్ కాదు అది ఎవరిలో జిఎం జనరల్ మోటార్ వాళ్ళతో ఎవరిలో జనరల్ మోటార్ వాళ్ళతో ఇది ఉంటుంది నాకు దగ్గర గుర్తు లేదు ఈ స్టేటర్న్ కాదు అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని అడిగాను ఎందుకంటే వాడు ఒక మోడల్ రిలీజ్ చేసినట్లయితే దాని వెనకాల బోర్డంత రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ దాని మీద బోర్డంత ఖర్చు బోర్డంత వాళ్ళు మోడల్ తీసేటంటే పది కార్లు ఇరవై కార్లు తీయడు అలా తీస్తే వాళ్ళు వ్యాపారం చేస్తారు ఐదు లక్షల దాకా చేస్తుంది అవి మార్కెట్ లో మంచిగా చూసుకుంటే మనకి లో లాభం వస్తుంది లేకపోతే మోడల్ నష్టం శాతం లాభమా నష్టమా నేను వాటర్ చేశాను ఆ పేరు చూసి బాగా లాభాలు వచ్చిన కారణం